పూర్వాభాద్ర నక్షత్రం స్తోత్రం ఉతనో హిబ్బుద్ధన్య నృణోత్వజ ఏకపాత్ పృథివీ సముద్ర విశ్వేదేవారుతా వృధోహు వానా స్తుతా మంత్ర కవి సస్తా అవంతు రోజూ పదకొండు సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి